श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः श्रीशङ्करभगवत्पादविरचितम् मायाविवरणम् प्रथमवर्णकम् बालानामपकाराय ममापि ज्ञानसिद्धये तत्र श्रीबालगोपालकृष्णः सन्निहितो भवेत् इह खलु धर्मार्थकाममोक्षाणाम् चतुर्विधपुरुषार्थानां मध्ये मोक्ष एव परमपुरुषार्थः नित्यत्वात् न च पुनरावर्तत इति श्रुतेः इतरेषां त्रयाणां न तथा त्वम् अनित्यत्वात् तद्यधेहकर्मचितो लोकः क्षीयते एवमेवामुत्र पुण्यचितो लोकः क्षीयद्धे इति श्रुतेः स मोक्षश्च ब्रह्मज्ञानादेव सिद्ध्यति तमेव विदित्वातिमृत्युमेति नान्यः पन्था विद्यते अयनाय ब्रह्मविदाप्नोति परम् इत्यादिश्रुतिभ्यः तद्ब्रह्म अध्यारोपापवादाभ्याम् ज्ञातव्यः तत्त्वनिर्णय न कर्मणा न प्रजया न त्यागेन धनेन वा इति श्रुतेः तस्मान्मुक्षुणा अध्यारोपापवादवश्यम् ज्ञातव्यौ అత్రాధ్యారోపో నామ సుక్తికాయాం రజతవత్ రజ్జౌ సర్పవత్ మరుమరీచికాయాం జలవత్ స్థాణౌ పురుషవచ్చ నిష్ప్రంచాత్మవస్తుని ప్రపంచారోప అయమధ్యారోపో వస్త్వజ్ఞానాదారోప తదజ్ఞానమేవ అవిద్యాతమ మోహ మూల ప్రకృతి ప్రధానం గుణసామ్యమవ్యక్తం మాయేతి చోచ్యతే మూల ప్రకృతిర్నామ समुदायरूप रज्जुवत् सत्त्वरजस्तमोगुणसमुदायरूप अस्याः प्रलयो महासुषुप्तिरिति च नाम अस्याम् मूलप्रकृतावनन्तकोटिजीवाः स्वस्वकर्मवासनाभिः सह जतुपिण्डे स्वर्णरेणव इव सृष्टेः पूर्वम् लीना वर्तन्ते अयमनुभवः सकलजनानाम् सुषुप्तावस्ति सा मूलप्रकृतिः सृष्टिकाले परिपक्वजीवकर्मवशान् माया अविद्या तामसीति त्रिधा जाता तत्र माया शुद्धसत्त्वप्रधान तत्र प्रतिबिम्बितं सत्सृष्टेः पूर्वं विद्यमानं ब्रह्मचैतन्यमीश्वर इत्युच्यते अस्या व्याकृतो अन्तर्यामीति च नाम स एव परिपूर्णब्रह्मचैतन्यरूपेण तामस्यवच्छिन्न एव సన్ జగదుపాదాన జగదుపాదానకారణమపి భవతి ఊర్ణనాభివత్ స ఉపాధి ప్రాధాన్యే నోపదాన కారణం స్వప్రాధాన్యేన నిమిత్తం అయమీశ్వర కేన ప్రకారేణ జగత్సృష్టవానితి చేత్ ఉచ్యతే పూర్వోక్త విద్య రజప్రధాన బహుప్రకార అనంత తదవిద్యా ప్రతిబింబిత చైతన్యరూపా జీవ అప్యనంతా अनयोर्जीवेश्वरयोर्व्यष्टिरूपा विद्या समिष्टिरूपा मूलप्रकृतिश्च क्रमेण कारणशरीरे तयोः कारणशरीरयोर्जीवस्येश्वरस्य चावस्थानम् सुषुप्त्यवस्था तयोः स्वास्वकारणशरीरमेव आनन्दमयकोश एव कारणप्रपञ्चसृष्टिः अथ सूक्ष्मप्रपञ्चसृष्टिरुच्यते ईश्वरस्येक्षण वशात्तमोगुणरूपा प्रकृतिः आवरणशक्तिर्विक्षेपशक्तिरिति च द्विधा जाता तत्र विक्षेपशक्तिरेव सूक्ष्म आकाशो अभूत् आकाशाद्वायुः वायोरग्निः अग्नेरापः अद्भ्यः पृथिवी येषां पञ्चभूतानां सूक्ष्मभूतान्यपञ्चीकृतानि तन्मात्राणि चेति नाम येषामपि सत्त्वरजस्तमो गुणाः कारणादज्ञानादागताः सन्ति ఏతేషాం ఆకాశాదీనాం పృథక్ పృథక్ సత్వగుణాం శాచ్చోత్రం త్వక్ చక్షుజిహ్వా ఘ్రాణమితి పంచజ్ఞానేంద్రియాణి క్రమేణ జాతాని ఆకాశాది సత్వసమాశ్చంతఃకరణం జాతం మనోబుద్ధి చిత్తాహంకార భేదేన తచ్చతుర్విధం తత్ర బుద్ధావహంకారస్య మనసి చిత్తస్య చాంతర్భావ ఇవమాకాశాది రజోగుణాంశాత్ వాక్పాణిపాద పాయూపస్థ ఇది పంచకర్మేంద్రియాణి జాతాని ఆకాశాది రజోగుణ సమిష్ట్యా ప్రాణోజాత ప్రాణాపాన వ్యానోదాన సమాన భేదేన సా పంచవిధ ఏతత్ జ్ఞానేంద్రియ పంచకం కర్మేంద్రియ పంచకం మనోబుద్ధిశ్చైకీభూయ సూక్ష్మశరీరం లింగాఖ్యముచ్యతే ఇదమేవ భోగసాధనం అస్మిన్ సూక్ష్మశరీర జీవేశ్వరయోరవస్థితి స్వప్నావస్థ అస్మిన్ జ్ఞానమయకోశ మనోమయకోశ ప్రాణమయకోశా సంతి ఏం సూక్ష్మసృష్టి సూక్ష్మసృష్టిప్రకార అథ స్థూలసృష్టిరుచ్యతే తమోగుణప్రధానాని పంచభూతాని అపంచీకృతాని ఆకాశాదీని పంచాభిభూతాని ప్రత్యేకం ద్విధా విభజ్యైకైకమర్థం చతుర్థా విభజ్య స్వార్థభాగం విహాయ ఇతరార్థభాగేషు సంయోజనం పంచీకరణం ఏం కృతే పంచాపి పంచీకృతాని భవంతి ఏభ్య పంచీకృతేభ్యో బ్రహ్మాండం తదంతశ్చతుర్దశ భువనాని తేషు చోద్భిజ్య స్వేదజాండజ జరాయుజ చతుర్విధ స్థూల శరీరాణి అన్నాది భోగ్య వస్తూని చ జాతాని ఏతస్మిన్ స్థూల శరీరే జీవేశ్వరయోరవస్థానం जाग्रदावस्थ इदं स्थूलमेवान्नमयकोशः एवं स्थूलसृष्टिप्रकारः इदं कारण सूक्ष्मस्थूलशरीरत्रितयं च प्रत्येकं व्यष्टिसमिष्टिभेदेन द्विविधम् वनं ग्राम इत्यादिः समिष्टिः वृक्षो गृहमित्यादिर्व्यष्टिः एवं सर्वशरीरं समिष्टिः एकशरीरं व्यष्टिः तत्र समश्चुपादिक ईश्वरः వ్యష్టుపాధికో జీవ తత్రాపి కారణ సమష్టేశ్వర కారణావ్యష్ట్యా ప్రాజ్ఞ సూక్ష్మసమష్ట్యా హిరణ్యగర్భ సూక్ష్మవ్యష్ట్యా తైజస స్థూలసమష్ట్యా వైశ్వానర స్థూలవ్యష్ట్యా విశ్వ ఇది జీవేశ్వరయోరవాంతర భేద అయమేవేశ్వర సత్వరజస్తమో గుణై उपाधिभिर्ब्रह्मविष्णुरुद्ररूपेण सृष्टिस्थितिसंहारान् करोति ब्रह्मणो विराट्रूपे अन्तर्भावः विष्णोर्हिरण्यगर्भे चान्तर्भावः रुद्रस्येश्वरे अन्तर्भावः एवं प्रपञ्चोत्पत्तिः अयमेवाध्यारोपः इदं विक्षेपशक्तिकार्यम् अथ आवरणशक्तिकार्यमुच्यते ईश्वरमात्मज्ञानिनं च विहायान्येषां सर्वेषां जीवानां పంచకోశానామాత్మనశ్చాభేద మావరణశక్తిరంధకారరూపా వృణోతి ఆవరణంచ ద్విధం అసత్వావరణ మభానావరణం చేతి వస్తునాస్తీతి వ్యవహారకారణం అసత్వావరణం వస్తున భాతీతి వ్యవహారకారణమభానావరణం ఆవరణశక్తి కార్యమేవ సంసారవృక్షస్య మూలం నా విక్షేపశక్తి కార్యం ఏతన్మోక్షసిద్ధేరపి హేతు ద్విధమప్యావరణం తత్వజ్ఞానేన వినాశ్యం తత్వజ్ఞానంచ పరోక్షజ్ఞానమపరోక్షజ్ఞానమితి ద్విధం అత్ర గురుముఖాద్వేదాంతజన్యం పరోక్షజ్ఞానం ఇదమేవ శ్రవణం అనేన వస్తునాస్తిత్యేవం రూపమసత్వావరణం నశ్యతి తదావస్థ్యస్థితి వ్యవహ్రీయతే శ్రవణేన సంశయం मननेनासम्भवानां निधिध्यासनेन विपरीतभावानां निवर्तयित्वा देहात्मज्ञानात् ब्रह्मात्मज्ञानं जायमानमपरोक्षज्ञानम् अनेन వస్తు నభాతీతి వ్యవహారహేతురభానావరణం వినశ్యతి ఏం పరోక్షజ్ఞానేన అపరోక్షజ్ఞానేన చ బ్రహ్మ నాస్తి నభాతీతి వ్యవహారహేతురావరణ ద్వయమపి వినశ్యతి తదానర్థ నివృత్తిరానందావ్యాప్తిశ్చ భవత ఇది సప్తావస్థా సిద్ధ్యంతి ఏమాకాశవన్ నిర్మల చైతన్యవస్తుని మిథ్యాభూత ప్రపంచకల్పన మధ్యారోప అథాపవాద ఉచ్యతే కారణవ్యతిరేకేణ కార్యం నాస్తితి బోధేన సుక్తికాయాం రజతవత్ రజ్జౌ సర్పవత్ బ్రహ్మణి ప్రపంచో నాస్తితి నిషేధోపవాద యా మా సా మాయ యా నా విద్యతే సా విద్య ఇది ఉత్పత్త్యా మాయా కల్పితత్వం సిద్ధం ఏం యో బ్రహ్మవ్యతిరేకేన కిమపి నాస్తి తద్బ్రహ్మాహమేవేతి విచార్య జానాతి స ఏవ జీవన్ముక్త ఇది వేదాంత సిద్ధాంత స్థూలసూక్ష్మాదిదేహానాం ఆత్మాన్యారోప అపవాదస్తోప్యేషాం సమ్యగత్ర ప్రదర్శిత ఇది श्रीशङ्करभगवत्पादविरचितम् मायाविवरणे प्रथमवर्णकम् सम्पूर्णम् ॐ शान्तिः शान्तिः शान्तिः